యొక్క అసోసియేషన్ లేనప్పుడు అహం ప్రత్యయం ఉండదు దేహాభిమానాన్ని మీరు అధిగమించిన సందర్భంలో అహం ఉండదు ఆ ఈగో ఉండదు ఈగో ఈగో పోతుంది దేహాభిమానం కూడా పోతుంది అహం ప్రత్యయం ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ ఉంటాడు చూడండి ఫుట్బాల్ ప్లే వరల్డ్ కప్ ప్లేలో ఆ ఫుట్బాల్ సన్ని టైంలో ఆ గోల్లో వేసే టైంలో just just before kicking the ball in the goal అప్పుడు అక్కడ ఏముంటుందంటే గోలు వెయ్యాలి అనేటువంటి ఒక సంకల్ప శక్తి షీర్ విల్ పవర్ తర్వాత the skill of kicking the ball into the net and the glory associated with the goal ఇవే ఉంటాయి తప్పిస్తే ఇంకో ఇలాంటివి and the body sense of body కూడా ఉంటుంది ఇంకేతనే ఆ టైంలోనే వాళ్ళు all kinds of unusual kicks వాళ్ళు ఇవ్వగలుగుతారు ఈ rises into the air in a very oblique angle and hits the ball into the goal and then falls with the third on the ground nothing happens to the body or in a great bone of heaven matter but bone so అక్కడ ఈగో ఏదో ఈగో లేని దృష్టాంతం ఒకటి చెప్పడం ఇలాంటివి చాలా మన కాబట్టి ఈగో అనే ప్రత్యయము చాలు దీనికి దేహ విలక్షణమైన ఆత్మ ఉన్నదని చెప్పడానికి కానీ మరి వాళ్ళు అలా స్వీకరిస్తారు ఎందుకంటే ఈ ఆపోజిట్ ప్రెజుడిస్ని దృఢంగా పెట్టుకుని ఈగో ప్రత్యయము ఇది సిగ్నలింగ్ ది ఆత్మ there is something other than the body ఇది సిగ్నల్ చేస్తూ ఉంటుంది అహం ప్రశ్న కానీ ఆ సిగ్నల్ని వాడు పలు ఏంటి యాక్సెప్ట్ కాబట్టి లోకంలో ఎవడి ఎవడి వాదం వాడి ఫస్ట్ కాబట్టి వీడేం చేస్తాడు ఈ ఆత్మజ్ఞానం ఏం చేసేదంటే ఈగో మనస్సు కామనలు ఫిజికల్ బాడీ వీటన్నింటితో కలిసిపోయి కంటిలో కలిగానికి కూడా లేకుండగా తన స్వరూపాన్ని కూడా దారవిడి చేసుకుని వీడు ఆ ఉపాధి ధర్మాలను తాను నెత్తిమీద వేసుకుని తాను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తినని జీవునని శక్తినని శక్తినని వీడు బాధపడుతూ ఉంటాడు అది వీడి స్వరూపం ఆ స్వరూపం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే లక్షణాత్ అపర రూపాత్ అది వీడి యొక్క యథార్థ రూపం కాదు అది అజ్ఞానం చేత తెచ్చి పెట్టుకున్నటువంటి నికృష్ట రూపం అపర అంటే నికృష్టమైన పర అంటే ఉత్కృష్టమైన సో ఇప్పుడు వీడికి నికృష్ట రూపం ఒకటి ఉంది ఉత్కృష్ట రూపం ఒకటి ఉంది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి వాడిలో మీరు వాడి కోపం వచ్చింది అయితే వాడిలో లోభము తీవ్రమైన లోభం పుట్టిందనుకోండి వాడి లేకపోతే వాడికి ఒక తీవ్రమైన కామన బయలుదేరిందనుకోండి అప్పుడు వాడి యొక్క ఒక నికృష్ట రూపాన్ని మీరు చూడండి అలాగే అదే వ్యక్తి మరో సందర్భంలో బై గాడ్ గ్రేటర్ వాటెవర్ ఒక గొప్ప ఔదార్యాన్ని అనుకోండి అహంకారానికి అతీతంగా ఇది ఒక సర్వాత్మభావంలో మాట్లాడేయడనుకోండి ఒక క్షణం చేత ఏదో ఒక యాక్ట్ చేసేదనుకోండి దాంట్లో వాడి యొక్క ఉత్కృష్ట రూపాన్ని మీరు చూడండి ఇది నికృష్ట రూపం ఎక్కడి వాడి నికృష్ట రూపం ఏమైంది అంటారు కూడాను ఇదేనా ఈ దానం చేస్తున్నది వాడేనా ఇంత దానం ఇచ్చేసింది అంత ఉపకారం చేసింది ఇదేనా ఇప్పుడు పురుగు చెప్తాడు చేరగడు వీడు ఇంత బుద్ధి వచ్చింది ఇంత చేసింది ఏమైందిరా వీడికి అని అడుగుతారు అడుగుతారు కదండి ఇంత ఔదార్యంగా మాట్లాడింది వీడేనా అని అడుగుతారు అడిగితే అప్పుడు దాని అర్థం ఏంటి వాడే సౌందర్యంగా వాడే మాట్లాడాడు అంతటి నికృష్టమైన రూపము వాడిదే నికృష్ట రూపం వాడిదే ఎందుకునో ఆ నికృష్ట రూపం నుంచి వాడి పుణ్యం బాగుండి తనని తాను ఆ నికృష్ట రూపం నుంచి ఉత్కృష్ట రూపంలో తెచ్చుకున్నాడు అలాగే ఇక్కడ ఈ జ్ఞాని పర్యాప్త కాముడు అపర రూపం నుండి అవిద్య చేతన అజ్ఞానం చేత సంప్రాప్తమైనటువంటి అపర రూపము నికృష్ట రూపము కామనల వెంట పడేటువంటి నికృష్ట రూపము గలదో దాని నుంచి తనను తాను పైకి లాక్కున్నాడు అపనీయ తనని తాను ఉద్ధరించుకున్నాడు తనని తాను ఉద్ధరించుకోవాలి వాళ్ళు పై వాళ్ళు వచ్చి ఉద్ధరించారు దేవతలు ఉద్ధరిస్తారు ఎలా ఉద్ధరిస్తారు మీ బుద్ధిలో ప్రవేశించి మీకు సత్సంకల్పాన్ని కలిగించి ఉద్ధరిస్తారు అంతేగాని వాళ్ళు చీపురు పట్టుకుని పొద్దున్న మీ ఇంటికి వచ్చి పుడిచి ముగ్గులు వేసి వెళ్ళరు అలా చేయరు ఆ పని మీరే చేసుకోవాలి కాబట్టి తనను తాను ఆ నికృష్ట రూపం నుంచి ఉద్ధరించుకుని స్వేన పరేణ రూపేణ కృత ఆత్మ తన యొక్క ఉత్కృష్ట రూపం ఆత్మ సర్వవ్యాపకం దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైనటువంటి రూపం ఏది కలదో ఆ రూపంలో కృత ఎస్టాబ్లిష్ బై నాట్ విద్య అవిద్య చేత నికృష్ట రూపం వస్తే విద్య చేత ఏమొస్తుంది సో అలాగా తనను తాను ధరించుకున్న వాడిని కృతాత్మ ఇది ఈ ప్రయోగం సర్వత్రా ఉంది వాల్మీకి ప్రయోగించాడు అదే అర్థంగా ఎదరిలో చూసిన ప్రయోగం మహాభారతంలోను గీతలోనూ కూడా ఈ ప్రయోగాలు కృతాత్మ వాడికి ఏమవుతుంది ఇహైవ సర్వే ప్రవిడీయంతి కామ కామనలన్నీ కూడా అలాగా వాడు తీసుకుని ఉండగానే లేదా జీవించి ఉండగానే ఆ కామనలన్నీ వాడిలోనే విలీనం రిమోర్ చేశారు వాట్ వాట్ వాట్ చేశారు రిమోర్ చేశారు సో ఇదట్ లెవెల్ సత్యకృతాత్మనస్సు ఇహైవ తిష్టత్యేవా సర్వే మాధర్మ ప్రవృత్తి హేతవ ప్రవిలీయంతి నిలయముపయాంతి నశ్యంతి తస్య కృతాత్మనస్సు కామనల వెంటబడి తనను తాను ప్రస్తుతి చేసుకునే వాడికి భిన్నంగా తనను తాను ఉద్ధరించుకున్న ఈ కృతాత్మ ఎవడైతే గలడో వీడికి తిష్టత్యేవ శని కొంతమంది చచ్చిపోయేదాకా అసలు ఏమీ లేదంటారు ఏమున్నా చచ్చి చచ్చిపోయిన తర్వాత మరి మరి బతుకున్నది ఏంటంటే ఇదంతా కూడా చావుకి సన్నాహం సత్యతో దుర్గతో చచ్చిపోయిన తర్వాత పుణ్యమో పాపమో స్వర్గమో నరకమో ఏదో చచ్చిపోయిన తర్వాతే ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు సన్నాహం చేస్తున్నారు జీవితము మరణానికి ఒక సన్నాహం సన్నాహం అంటే తెలుసుకోండి ప్రయాణ ప్రయాణ సన్నాహం చేశారంటారు ఆ విధంగా కొంతమంది కేవలము పరోక్ష భావంలో వచ్చేస్తున్నారు ఎదుగుకుండా ఉన్నది ఏది ఇప్పుడు ఇక్కడ ఏదో చేస్తారు అది మతానికి వేదాంతానికి అక్కడ మతము ఇప్పుడు ఉన్నదాన్ని పట్టించుకోవడం మానేసి మరణించిన తర్వాత స్థితిని సుధారు చేసే ప్రయత్నం మొత్తం చేస్తుంది ఈవెన్ ఈవెన్ ప్రమోషన్ ఈవెన్ గాడింగ్ గోటు గోటు సెవెన్ వై హుడై సెవెన్ వై మేక్ హెవెన్ నవన్ హియర్ ఇంకా ఇక్కడ ఏదో బతికేది పట్టుకున్నాం కదా ఎప్పుడు పోతామో తెలియదు కదా ఆ హెవెన్ ఏదో ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు కదా అది అదే ఇక్కడ హెవెన్ ఎలాగండి ఈ జగత్తు కదా ఇది ఆంధ్రప్రదేశ్ ఏమో మొహడు పోయాడు మొహడు పాలిస్తున్నాడు ఇక్కడ మనం ఏంటంటే ఏం చేస్తాం ఏమిటా పైన యూ కెన్ మేక్ ఏ పాలకులు వస్తూ ఉంటాను పోతూ ఉంటాను మనం మన జీవితంలో ఇప్పుడు ఇక్కడ ఏదైనా నిర్మాణం చేస్తాం సో ఏదో వేదాంతంలో philosophy is interested in the heaven అవ్వండి చాలా పెద్ద సో చచ్చిపోయిన తర్వాత నేను దేవుణ్ణి చూస్తానంటాను మతవాది ఆత్మవాది అంటాడు ఇప్పుడు కూడా మీరు ఇంటి ఉత్సాహమే ఉంది ఆ వివేకమే ఉంటే మీరు ఈశ్వరుని తెలుసు హియర్ మీకన్నా నువ్వు కళ్ళు తెరిస్తే ఈశ్వరుడు కళ్ళు మూస్తే మతవాది ఎలా మాట్లాడతాడు నువ్వు చచ్చిపోవాల్సి ఉంటుంది చచ్చిపోయిన తర్వాత ప్రయాణం చేయాలి విమానం ఏదో ఎక్కి ప్రయాణం చేయాలి అప్పుడు ఆ ప్రయాణం చేసి అక్కడికి చేరుకుంటే అక్కడ గేట్ కీపర్స్ ఉంటారు మళ్ళీ మొత్తం వ్యవస్థ ఉంటే మళ్ళీ మామూలు మళ్ళీ గేట్ కీపర్స్ మీరు సెక్రటరీ పెట్టుకోండి అంటే ఈ గవర్నర్ బంగ్లాదేశ్కి వెళ్ళారనుకోండి మిమ్మల్ని ఎవడో లోపలికి రాణిస్తుంది బయట కూడా అలా చూడాలి మళ్ళీ అక్కడ అప్పీల్ చేసుకోవాలి ఎవరితో అప్పీల్ మొదలు పెట్టాలి ఇక్కడ ఒక సెంట్రీ నిలబడి ఉంటాడు తుపాకీ ఉంటుంది వాడి దగ్గరికి వెళ్ళాలి వాడు మూడు బాగుంటే ఏం కావాలి సార్ అంటారు మూడు బాగులేకపోతే ఏ చెల చెల చెల అది యథాప్రకారంగా సో సనత్కుమారుడు కనక సనందనాథుడు విష్ణువుని దర్శించడానికి వెళ్తే దేవి గీరు ఏ జల్ జల్ ఈ పని ఏం లేదు అస్తమానం విష్ణువు ఇక్కడ ఖాళీగా లేడా నిద్రపోతున్నాడు అని చెప్పారు కాబట్టి వెళ్ళి మొదలా సో వీడి వీడి దగ్గరలీనెస్ అయితే ఈశ్వరుడి దగ్గర దీనభావం మంచిదే మంచి ఉపయోగిస్తుంది కానీ వీడి పారతంత్ర్యం ఎక్కడ ఎక్కడికి నవన్ హివ ఇహైవ ఈ హైవ అనే మాట వేదాంతం చాలా ఇంపార్టెంట్ మాట ఎందుకంటే వేదాంతము ఈజ్ నాట్ మంచి పర్సన్ నేను చెప్తూ ఉంటాం మళ్ళీ పునర్జన్మ ఉండదు అని చెప్తూ ఉంటాం ఇల్లు చెప్పం అది ఇల్లు నువ్వు ఇప్పుడు ఇక్కడ పూర్ణ స్థితిని పొందుతావు మొత్తాన్ని పొందుతావు అని చెప్పి ఆ తర్వాత ఓ దోహం హఠ చెప్తూ ఉంటాం పెళ్ళి కొనుగోలు ఉండదు అని ఉంటే తోక ఉంటే అంటే అది ఇంపార్టెంట్ కాదు అది మెయిన్ ఫలం కాదు అది అవాంతర ఫలం మెయిన్ ఫలం ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ నీవు జీవన్ముక్తి అవుతుంది అంటే తిష్టత్యేవ శరీరే శరీరం నిలిచి ఉండగానే సర్వే కామాహ ప్రతిలీయంతి అన్ని కామలను కూడా విలీనమవుతాయి అన్ని కామనలు అన్ని శబ్దానికి అర్థం రాస్తున్నారు ధర్మాధర్మ ప్రవృత్తి చేతల కొన్ని కొంతమంది ఏమంటారంటే ధర్మాన్ని ధర్మకార్యం చేయించే కామనల్ని మనం అట్టే పెట్టుకొచ్చుకుంటున్నాం అధర్మకార్యం చేయించే కామనలను పోషిస్తారు కానీ ధర్మకార్యం చేయించే కామనల్ని అట్టే పెట్టుకోవచ్చు different level much lower level ఆ లెవెల్లో మాట్లాడుతున్నది కదా మనం టీఎస్పీ స్థాయిలో మాట్లాడుతుంది సిఎస్సీ సో సిఎస్సీ ఇంకా ఇంటర్మీడియట్ సో హియర్ మా ధర్మం ప్రవృత్తి ధర్మం చేయడానికి కామన్ ఉండాలా కామన్ లేకుండా ధర్మం చేయలేరా ఒక ఆయన్ని సభ చేశారు సభ చేసి నేనేమో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏమో చెప్తూ ఉంటాను మానేద్దాం అనుకుంటాను మళ్ళీ చెప్తూ ఉంటాను సభకు ముందు ప్రార్థన చేయాలి కదండి ప్రార్థనకి కూలి పెట్టి ప్రార్థన చేయించడం అనే సిస్టమ్ వచ్చేసింది సమాజం దేవుడు ప్రార్థించాలనుకోండి అందరం నిలబడి దేవుడు ప్రార్థించవచ్చు కదా వై నాట్ అయితే మనకి ప్రార్థన ఏమిటో తెలియదు కదా మనం ప్రార్థన తెలుసున్నవాడు ఎవడు లేడు కాబట్టి ప్రార్థన చేసేందుకు ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అడిగారు అదో ప్రొఫెషన్ ప్రార్థన చేయడమే వాళ్ళ పని మనమేమో సంసార విషయాలని చూసుకుంటుంటాం వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటాం వాళ్ళు సంసార విషయాలు తీసుకోవాలి వాళ్ళకి మాత్రం ఉండదైతే సంసారం సరే కానీ సో ఈ ప్రార్థన చేయడం కోసం ఒక ఆయన్ని తీసుకుంటాం తీసుకొస్తే ఆయన ప్రార్థన చేస్తాడు ఏదో రావుల్లో ఏదో ప్రార్థన కోసం ముందు ప్రార్థన రాదు వాళ్ళని లేచి నిలబడతాం మనకి ప్రార్థన రాదు ఏం రాదు సో ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన వీళ్ళకి అర్థం అవ్వదు పెట్టదు ఆయనకి అర్థం కాబట్టి వీళ్ళకి ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు దానికి ప్రార్థనని పేరు ఆయనకి అర్థం కాదు ఈ వీళ్ళకి అర్థం కాదు ఏం ప్రార్థన పత్రికలు కూడా వేస్తారు ప్రార్థన ఆయనకి అర్థం కాదు వీళ్ళకి అర్థం కాదు ఏం ఏం ప్రార్థన గణాన స్వా స్వా గణాన స్వా గణపతి గణపతి స్వా గణానా గణాన స్వా గణపతి సో ప్రార్థన చేశారు అయిపోయిన తర్వాత ఈ ఆర్గనైజరు ఈయన నెక్స్ట్ అధ్యక్షుడు ఉపన్యాసాలన్నీ మొదలు పెట్టారు ఆయన ఈ ఆర్గనైజర్ అనౌన్స్ చేసి ఆయన పిలిచారు ఉండండి నేను అనౌన్స్ చేయాలని ఇదేమో మీరు అనౌన్స్మెంట్ అయిన తర్వాత చెప్పిన ముందు సార్ నా దగ్గర ఆయన వెళ్ళాడు నేను వస్తాను అని చెప్పాను వెళ్ళొస్తాను ఉండండి అధ్యక్షుడి పిలిచి అధ్యక్ష ప్రసంగం ప్రారంభమైన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను చూడు నేను వెళ్ళాను నేను వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చాను మీ ఉపన్యాసాలు అవి వినడానికి నేను రాలేదు కాబట్టి నా పని అయిపోయింది నేను వెళ్ళాను సరే అయితే మీరు వెళ్ళరండి నేను మిమ్మల్ని తర్వాత మాట్లాడతాను తర్వాత మాట్లాడదా తర్వాత మాట్లాడదాను అంటే అదండి మిమ్మల్ని మీకు నేను దక్షిణ రేపు ఎల్లుండో ఇస్తాను రేపు ఎల్లుండో ఎవరో ప్రార్థన ఇవ్వాలి చేసి దక్షిణ రేపు ఇస్తాను ఇప్పుడు ఇవ్వండి అని ఆయన అంటే ఈయన అన్నాడు ఎవరి పోనీ రక్షణ ఇవ్వలేదనుకోండి నేను కొన్ని ప్రార్థన చేయకూడదా అంటే పుణ్యాన్ని ప్రార్థన చేయాల్సిన కర్మ నాకేం పట్టిందండి మీరు నాకేం అలాంటి కర్మ ప్రారంభం ఏం పట్టలేదు మీరు దక్షిణ కొండ ముందు మీరు దక్షిణ ఇస్తానన్నారని నేను ప్రార్థన చేశాను ఈ ప్రసంగం అధ్యక్షుడు విన్నాడు ఇది ఎంత ఆయనకి ఎంత ఇవ్వాలంటే ఆయనకి వంద రూపాయలు ఇవ్వాలండి ఆయన వెంటనే వంద రూపాయలు ఆయన చేసి ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఈ ఆర్గనైజర్ జేబులో పెట్టుకోవడం మర్చిపోయాడు ఈయన ఆర్గనైజేషన్ లోపం కాబట్టి ఆయన క్లియర్గా తన సిద్ధాంతాన్ని కరెక్ట్గా చెప్పాను ఏంటి నువ్వు వంద రూపాయలు ఇస్తానన్నావు పర్పస్ ప్రోగ్రామ్ అందుకోసం నేను ప్రార్థన చేశాను కానీ అయితే నా కర్మేం కాలేదండి ఈ సాయంకాలం పూట ఈ ప్రార్థనలో ఇది చేయడానికి ఆయన స్పష్టంగా చెప్పాను కాబట్టి సో కర్మకార్యం చేయడానికి కూడా కామనయే కామన యొక్క ఇన్స్ట్రుమెంట్ ఏ కామన లేకుండా ఏదైనా పని చేయగలవా అసలు అదొక పెద్ద సంస్కారం చిన్నప్పుడు సంధ్యావందనం చేసేవాడు సంధ్యావందనానికి ఫలం లేదు నిష్కామ కర్మకి దృష్టాంతం రోజంతా సకామ కర్మలే చేస్తాం రోజంతా సకామ మీరు చేసే కర్మ మీరంటే నేను అనేది మనమని కాదు ఒక మనిషి ఉన్నాడు ఏమి నిష్కామ కర్మ చేస్తున్నాడు చెప్పండి ఏ నిష్కామ కర్మ అది స్నానం చేస్తే నిష్కామ కర్మ గృహంలో కూర్చుని నాకు ఈ కోరుకుంది నాకు ఆ కోరుకుందని దేవుడి మీద ఓ రెండు పువ్వులు వేసి లేదా ఓ పత్రం ఒకటి వేసి ఈ కోరికలు కోరుతున్నాడు అది నిష్కామ కర్మ కాలేదు బ్రేక్ఫాస్ట్ చేశాడు ఉద్యోగం చేశాడు సో ఇంకా పెళ్ళాం పెట్టలకేమో ఏవో సరుకులు తీసుకొచ్చాడు ఊళ్ళో వాళ్ళకు ఉద్ధరింపాడు దేవుడు ఏం నిష్కామకర్మ చేసింది రోజంతా గడిచింది ఏం నిష్కామకర్మ రోజులో కొంతసేపైనా నిష్కామంగా కర్మ చేయటం అనే సంస్కారం లేకపోతే ఇది నిష్కామ కర్మం చేస్తాడు వాడి దగ్గరికి నువ్వు గాయత్రి మంత్రం తీసుకెళ్తే దాన్ని వాడు సకామం చేసి గాయత్రి మంత్రం కనుక ఈ రకంగా మామూలుగా ఒక గాయత్రి ఉంది ఈ మోక్షం కోసం చేసే మంత్రం వాడికి మోక్షం వస్తుందని కదా మోక్షం అంటే నిష్కామం కదా వాడు అంటాడు దానికి ఇంకొకటి కూడా జోడించి ఇలా ఇలా చేస్తే ఈ కామం తీరుతుంది పూర్వం గాయత్రి సకామ గాయత్రి అని పుస్తకాలు ఇలా చేస్తే గాయత్రి గాయత్రి కూడా సకామంగా చేస్తుంది ధర్మాధర్మ ప్రవృత్తి హేతవ కామా దీని చేత ఒకప్పుడు ధర్మం తరచుగా అధర్మం చేయిస్తూ ఉంది మరి కామన్లు మరి అలాగే ఉంటాయి కామనల చేత ప్రేరితుడైన వాడు ధర్మం సంవత్సరానికి ఒకసారి చేస్తాడు మిగతా అధర్మం చేస్తాడు సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ వ్రతం లేకపోతే వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చడము ఇది ఏదో సంవత్సరానికి ఒకసారో మూడు నెలలకు ఒకసారో పీరియాడికల్గా చేస్తాం మీరు అప్పుడు ఏం చేస్తుంది కాబట్టి మా ధర్మములు రెండింటినీ కామనే ప్రేరేపిస్తుంది అనే స్థితిలో వీడు ఎప్పుడైతే బతుకుతున్నాడో ధర్మం పాలు బాగా తగ్గిపోతుంది అధర్మం పాలు శ్రీనివాస బాలాజీ బాయి వెంకటేశ్వర వైన్ అసలు వైన్ షాప్ అంటే వెంకటేశ్వర స్వామి పేరు లేదే వైన్ షాప్ ఉండదు ఆంధ్రదేశంలో వైన్ షాప్ మీరు ఎక్కడైనా నాకు వెంకటేశ్వర స్వామి పేరు లేని వైన్ షాప్ చూపిస్తున్నారు ఏ పేర్లు Balaji wine Srinivasa wine Venkateswara wine ఎందుకంటే వీడు వైన్ షాప్లో వన్ పర్సెంట్ షేర్ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి వీడు వైన్ షాప్ మొదలు వీడు భక్తుడు వైన్ షాప్ ఓనర్స్ అందరూ భక్తులు పొద్దున్నే వాళ్ళు షాప్ ఓపెన్ చేసినప్పుడు చూస్తే వైన్ షాప్లో మీకు లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ ప్రాఫిట్లు అన్నీ ఉంటాయి కానీ వైన్ షాప్ ప్రాఫిట్స్ ఎక్కువ ఎందుకంటే ఈ వైన్ అన్నది గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ మీరు ప్రాఫిట్ ఎక్కువ అంతా కూడా దాని వ్యవహారం ఎక్కువ అదే మీరు బియ్యం ప్రచారం షాప్ అయితే ఆ లెవెల్లో సంపాదించారు షాపు సంపాదన దాని వ్యవహారం దాని లైసెన్స్ ఇచ్చేటువంటి ఫీజులు లంచాలు అన్నీ ఎక్కువ మీరు వెంకటేశ్వర స్వామి ముడిపు కట్టి మొదలు శ్రీనివాసరావు పేరు చూసుకుని వస్తుంది సో వైన్ షాప్ ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోతాయని వైన్ షాపులు కూడా ముఖ్యంగా ఒకటి వైన్ షాప్ పెడతానండి నన్ను ఆశీర్వదించిన నేను వైన్ షాప్ నేను ఆశీర్వదించే స్టాప్ ఐ స్టాప్ మానేసి తర్వాత ఏదో కొంచెం లాబొరేటరీ పెట్టింది పైకి వచ్చింది వైన్ షాప్ సంపాదించడానికి అదే ఉపాయం తప్పింది ఇంకొకటి సో అలాగే పార్ట్నర్ గా ఉండి కూడా ఒక నేను కనపడ్డప్పుడల్లా అనివ్వండి నువ్వు బ్రూరీస్ పార్ట్నర్షిప్ నుంచి యునైటెడ్ బ్రూరీస్ దాని నుంచి బయటకు వచ్చావా లేదా అంటే లేదు ఇంకా మరి ఎప్పుడు వస్తున్నావు బయటకు వచ్చేసావు నువ్వు మా ఇంటికి భిక్షకి ఎప్పుడు వస్తావు నువ్వు దాని నుంచి బయటకు వచ్చాక సో కాబట్టి కర్మ ధర్మము అధర్మము చాలా కలగాపలకంగా ఉంటుంది జీవితం లౌకికులు ఎలా ఉంటారంటే ధర్మాన్ని కూడా తమ లెవెల్కి దాన్ని లాగేస్తారు ఎందుకంటే కామన్ బ్రాహ్మణులు అలా ప్రారంభించారు కాబట్టి శంకరులు అలాంటి మహాత్ములే అనగలుగుతారు అటువంటి మాత్రం చైతన్యంగా మా ధర్మ ప్రవృత్తి హేతు మహాకామ ఇవన్నీ కూడా అన్ని రకాల కామనులు కూడా సర్వే అంటే అర్థం విలయం ఉపాయానికి అంతేగాని అధర్మం మేము వేడు మానేసామండి అన్ని కామనలో అలా పెట్టుకుంటున్నామండి అన్ని ధర్మానికి సంబంధించిన కామనలే అని వీడు అనుకుంటే ఆ వీడు ధర్మానికి సంబంధించిన కామనలలోంచి బోళ్ళంత అధర్మం పుట్టుకొస్తుంది సర్వారంభా దోషేణ భూమేనాగ్ని నివావృతా ఇంకా ఉప్పు మంట పెడితే పొగ కూడా ఉంటుందంటే అలాగే నువ్వు ధర్మం అని మొదలు పెడతావు దాంట్లో అధర్మం కూడా కాబట్టి ధర్మము అధర్మము అని విభాగం చేసుకుని ధర్మం అట్టు పెట్టుకుంటాం అధర్మం వదిలిపెట్టేస్తాం కామన్నదంటే అది చేయలేరు అవసరం విశేషణ త్యాగము అంటే పైసా పైసా వేయడం త్యాగం కాదు పర్స్ అవతల పారేయడమే త్యాగం సో రకంగా అన్ని కామనల్ని తీసి అవతల పారేస్తారు ప్రవిలీయత్తు విలయముపయాన్ని నశ్యంతి సో ఇప్పుడు అలా అన్ని కామనలు తీసేస్తే ఏమైపోతాడో తెలుస్తుంది మనిషి వాడికి ఎంటాంగిల్మెంట్ ఉండదు దాంట్లో తన జీవితంలో జరిగే ఘటనలతోటి అలాగ ఫిక్స్ అయిపోయి ఎంటాంగిల్ అయిపోయి ఉంటాడు వాటితో అతుక్కుపోయి ఉంటాడు అది ఉండదు ఎందుకంటే వీడి కామన్ ఉండదు ఎదుర్కొన్న ఒక ఘటన వస్తుందనుకోండి ఆ ఘటనని వీడు అలాగే చూస్తూ ఉంటాడు ఆ ఘటన విషయంలో వీడికి కామన్ ఉండదు దాన్నే సాక్షి భావం సాక్షి అవ్వాలంటే సాక్షిగా ఉంది సాక్షిగా ఉంది వీడి కడుపు నిండా కామన్ ఉంటుంది ఏం సాక్షిగా ఉంటుంది కాబట్టి సాక్షిగా ఉండాలంటే కూడా కామనలన్నింటినీ స్కానింగ్ చేసేసి అలా చూస్తూ ఉన్నాం మనిషి ఉన్నాడు అనుకోండి ఈ మనిషి ఇలా ఉండాలి అలా ఉండాలి ఇవేం పెట్టుకోండి మనిషిని అలా చూడండి ఆ మనిషికి నీకు చేయగలిగిన సేవ ఏమైనా ఉంటే చేసి ఆ మనిషితో చేయాల్సిన ఇంటరాక్షన్ ఏమైనా ఉంటే do that and then just just బీజింగ్ ఈ మనిషి ఇంకో పదేళ్ళు బతకాలి by why you should decide like that what for who are you to decide ఎందుకు వచ్చింది డిసైడ్ అది జస్ట్ విధి విట్నెస్ ఏమో పదేళ్ళు బతుకుతాడో ముప్పై ఏళ్ళు బతుకుతాడో లేకపోతే ఏడాది బతుకుతాడు let him live his life so ఆ విధంగా నీవు చేయాల్సిన సహాయం ఏమైనా ఉంటే చేయటం ప్రేమను చూపించటం కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండడం వర్తమానాన్ని సత్సంకల్పంతో సత్శక్తితోటి నింపుతూ ఉండడం వర్తమానం ఉంటుంది కదా ఎదుర్కొండా భవిష్యత్తు ఉండదు గతం ఉండదు ఎదుర్కొండా ఉండేది వర్తమానం ఈ వర్తమానంలో నువ్వు చేసే పని ఏమిటి చేస్తావు నువ్వు మంచి మాట మాట్లాడు వాక్శక్తిని సద్వినియోగం చేయి శరీర శక్తిని సద్వినియోగం చేయి మనశ్శక్తిని సద్వినియోగం చేయి వర్తమానంలో బస్ you have done your job and be the witness let the, let the events unfold. So, we need not desire anything. Desire చేయాల్సిన అవసరం అలాగా అనపేక్ష నిరపేక్ష అనపేక్ష ఇది దక్ష ఉదాసీన శతవ్యథ గీతాచార్య అపేక్ష ఎందుకంటే మామూలుగా మీరు వ్రతాలను సంబంధమే లేదు టీచర్స్ హెయ్యెస్ట్ ఫిలాసఫీ వర్డ్ అసలు మన లెవెల్కి వచ్చి మాట్లాడుతుంది చాలా హై లెవెల్లో మాట్లాడుతుంది నాకు ఆశ్చర్యం పాఠం చెప్పేప్పుడు నాకు నేను భయపడతా కూడా అవ్వచ్చు పాఠం ఎలాగలా పాఠం చెప్తాను ఎందుకంటే సమాజంలో ఉండే వాతావరణం ఎలా ఉంటుంది ఆ శ్లోకంలో ఉండే అర్థానికి సమాజ వాతావరణానికి పోలిక అర్థం తెలియని వాడు అదృష్టం ఉంటుంది వాడు ఏదో పైపేకమని వాళ్ళు చెప్పేసి వాడు దాన్ని ఓడిపోతాడు అర్థం తెలుసుంటే అన్ని సమస్యలు అనపేక్ష ఏమి ఏమర్థం చేస్తారు అనపేక్ష అంటే అసలు free from all expectation difficult to but work కనుక ఆ విధంగా సమస్త కామనల్ని నిలయముపయాన్ని నశ్యంతి మళ్ళీ అంటారు నేను ఏ కామనో వెళ్తే ఇంకా ఏం బతుకండి దాంట్లో రుచి పచ్చి లేని బతుకని అలా అనుకోతుంది నిజానికి మీరు కామన సిద్ధించినప్పుడు that breeds mission in time మీరు you fulfil desire breeds mission మీరు భవిష్యత్తు దుఃఖానికంతకీ పునాదులు అసలు మనం ఆలోచించుకుంటే నా జీవితంలో దుఃఖమేమున్నది అనే ఆ దుఃఖాన్ని మీరు విమర్శ చేసుకోండి ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అని దాని యొక్క మూలంలో కనుక అన్వేషణ చేసుకుంటే మనం ఎప్పుడేదో ఒక కామాన్ని ఒక కామనని సిద్ధింపజేసుకోవడం మూలంగా ఇప్పుడు ఈ దుఃఖం ఆ కామన సిద్ధించని వాడు ఈ దుఃఖానికి వాడు బాధ్యత కాదు కాబట్టి ఎలక్షన్లో ఓడిపోయాడు ఇంకొకటి నెగ్గాడు దీంట్లో ఎవడో విషయం వాళ్ళని అడిగితే వాళ్ళని అడిగితే వాళ్ళు మామూలుగా మీ ఎక్స్పెక్టెడ్ రిప్లై ఇస్తారు నెగ్గిన వాడు నేను అదృష్టం ఉంటుంది అంటాడు ఓడిన వాడు నేను దురదృష్టం దురదృష్టం ఉంటుంది but you know better than that వాళ్ళని ఏదో వాళ్ళంతా మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఏమనుకుంటున్నారు ఈ ఓడిన వాడు భాగ్యం ఎందుకంటే వాడికి లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళని బుద్ధగించాల్సిన దౌర్భాగ్యం వాడికి కాబట్టి అయ్యో ఓడినవాడే వాడికి ఒక్కొక్కసారి వివేకం గలవాడైతే ఓడినవాడు వెళ్ళి గీత క్లాసులో కూర్చున్నాడు అనుకోండి అంత భాగ్యం వాడికి అదే కానుకోండి కాబట్టి కౌపీనవంత కలు భాగ్యవంత అని శంకరులు చోట రాస్తారు భాగ్యవంతులు అంటే మేడలు విద్యలు ఉన్నవాళ్ళు భాగ్యవంతులు కాదు భాగ్యవంతులు అంటే కౌపీనవంత కలు భాగ్యవంతులు ఎనివే సో అన్ని కామనలు తొలగిపోయినటువంటి ఆ స్టేట్ ఉన్నదే empty stay empty mind free from desire ఇది స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ ఇది పూర్ణ స్థితి కామా సజ్జన్మ హేతు వినాశాత్ నజాయంతే ఇత్యభిప్రాయ శంకరులు దాన్ని ఇంకా బాగా వర్ణిస్తున్నారు అంటే కామములు కామములన్నీ లీనమైపోతాయంటే అలా పుట్టి ఇలా లీనమైతూ ఉంటాయని అనుకున్నారు అలా కాదు దాని అభిప్రాయం ఏంటంటే కామనలు పుట్టడానికి హేతు అజ్ఞానం అవిద్య ఆత్మస్వరూపము పూర్ణము అని తెలియని కారణంగా ఈ కామనలు నీకుంటున్నాయి వీడు జ్ఞానం చేత అజ్ఞానాన్ని తొలగించుకున్నాడు కృతాత్మా కదా జ్ఞానం చేతను తన నికృష్ట రూపాన్ని వదిలించుకుని ఉత్తమ రూపాన్ని పొంది ఉన్నాడు జ్ఞా విద్య జ్ఞానం చేత కాబట్టి ఆ నామములకు పుట్టుక స్థానము అజ్ఞానం ఆ జ్ఞానంతో తొలగించుకున్నాడు కనుక ఇంకా కామనలు పుట్టవు అని అర్థం విలీనమైపోతాయి అంటే పుట్టవు అని అర్థం శ్రీకృష్ణుడు కూడా దీన్ని చాలా బాగా చెప్పాడు అపూర్యమాన మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి ఎత్వత్ సద్వత్కామాయం ప్రవిశంతి సర్వే శాంతి మాప్నోతి నా కామకాలు రెండో అద్వైతమైన చెప్తాను శ్లోకం చదివాను కాబట్టి అంటున్నాను కామకామి శాంతిని నా ఆత్మోతి కామనలను కోరుకునేవాడు వాడి జీవితంలో శాంతి అంటే వాడికి శాంతి ఎవరికంటే కామనలు అలా వస్తూ ఉంటాయి విలీనమే మళ్ళీ వస్తాయి మళ్ళీ కామన అలా వస్తుంది సముద్రంలో వర్షం పడుతుంది ఏమవుతుంది వర్షం అంతా సముద్రంలో విలీనం నది వెళ్ళి సముద్రంలో పడుతుంది అదేమవుతుంది సముద్రంలో విలీనం అవుతుంది ఆ రకంగానే భగవత్ కామాహయం ప్రవిశంతి సర్వ అలా కామనలు వస్తూ ఉంటాయి విలీనం వచ్చి గురువు నిర్మాణం చేసి వీడిని చేసి అలా ఉండదు అలా వస్తూ ఉంటే విలీనం వాడు శాంతి మారుతుంది కామకాలు తర్వాత अयमात्मा प्रवचन लभ्यः न मेधया न बहुमाश्रितेन विमे आत्मा विवृणुते तम् ఆత్మకాముడు అవ్వాలంటే ఆత్మకాముడు అవ్వాలన్నారు కనుక మేము ఆత్మని తెలుసుకుంటాము ఎందుకంటే ఆత్మకాముడు ఆత్మ ఇందని కామన వల్ల సర్వ పర్యాప్త కాముడు అయిపోతాడు కదా కాబట్టి ఆ స్థితిని మేము చేరు చేరుతాము మేము ఆత్మని ఏ విధంగా పొందాలి అన్నట్లయితే ఏ విధంగా పొందలేమో చెప్తుంది నెగిటివ్ అంటాను దానికి వేదాంతం అంటే అంశాలు ఒక ఆయన నాతో అన్నారు Ramji there a lot of negativity in your నేను అన్నాను నేను వేదాంతమయ్యా వేదాంతం అంటే నే నేతి నేతి త్యాగేశ అని మాకేమో అలా ఉంది సిద్ధాంతం కాబట్టి నాతో తెలుసు నేను ఆయన ఏదో నిలిచిపోతాను ఆ వాటర్ నచ్చుకోవడం ఎవడో ఒకటి వస్తాడు వాడు తిరుగుతాడు కానీ నువ్వు దీంతో పడద్దు నేనే జాగ్రత్త పడతాను ఎగరవాడే విషయంలో నేనే జాగ్రత్త బాగా గ్రహించానైనా ఎందుకంటే వాట్ వైరాగ్యం వైరాగ్యం is not a positive concept ఇది బాగా భాగం లేకుండా చూసుకోమని అర్థం వైరాగ్యం అంటే కానీ ఏదో కొత్తది తెచ్చుకోవాలి కాదు ఎనీవే కాబట్టి ఆత్మ ఎలా దొరుకుతుందంటే ఎలా దొరకదో చెప్తున్నారు ఎలా దొరుకుతుందో తర్వాత చెప్పారు మానేరు ముందు ఎలా దొరకదో చెప్తున్నారు సో చెప్పేప్పుడు అది చెప్తారు అవతారికి చెప్తారు సర్వలాభాత్ పరమ ఆత్మలాభ सल्लाभाय प्रवचनादय उपायाः बाहुल्येन कर्तव्याः इति प्राप्ते ఇదముచ్యతే దానికి చాలా కష్టం ఇతరులు మానవ స్వభావం బాగా తెలుసుకున్నారు ఇక్కడ సర్వలాభ పరమ ఆత్మలాభ అన్నారు గద్యలో చెప్తున్నారు ఇదే వాక్యాన్ని విశ్వేశ్వరాచార్యుడు as if he lifted from here మానసోల్లాసంలో ఒకటంటారు ఆత్మలాభాత్ పరం లాభం నాస్తికి కవయో విధి ఆత్మలాభము కంటే ఇది లాభం అంటే పొందడం సో లాభం లాభం లాభం ఎక్కడెక్కడ ఏది లాభం చేద్దామా చూస్తూ ఉంటాడు ఈ ప్రాసెస్లో ఆత్మను పోగొట్టుకుంటుంది యూజెస్ ది సోల్ ఇది gaining the money no gain at all గోల్డ్ని పోగొట్టుకున్న తర్వాత వర్క్ అయిన గెయిన్ దీని నో గెయిన్ అట ఆల్ కాబట్టి బాహ్యము నుండి ఎంతవరకు గెయిన్ చేసామనేది అలా తెలిసి ఆత్మరాజు ఈ ఆత్మని నికృష్ట స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి తీసుకుని తద్వారా ఆత్మని పొందాలి ఆత్మ యొక్క మహిమను అర్థం చేసుకోవాలి ఆత్మలాభం అంటే దాన్ని మించిన లాభం మరొకటి లేదు ఆత్మలాభ పరం లాభం నాస్తి ఇది కవయో విధి ఈ సంగతి మహాత్మ ఈ శ్రీశ్వరాచార్యుడు అంటాడు మానసోల్లాసము అనే మానసోల్లాసము అంటే దక్షిణామూర్తి స్తోత్రానికి వార్షికం దాంట్లో ఆ దక్షిణామూర్తి స్తోత్రంలో పూర్తి చేశాను మానసోల్లాసంలో ఉండి కోర్టుడం సో సర్వలాభ పరమ ఆత్మలాభ అన్ని లాభముల కంటే శ్రేష్టమైనది ఆత్మలాభం ఈ మాట చెప్పగానే కొంతమంది ఏమంటారంటే సరే తెచ్చేదా లెటర్స్ ఉంటారంటారా ఇది మాట చెప్పండి నేను ఎన్నోసార్లు ఐదు సమస్య రాసుకుంటాను so letters to a camp అని ఆత్మలాభం ఎందుకంటే ఇట్ ఈస్ లాభ సుపీరియర్ టు ఆల్ అదర్ లాభ it is a camp on ఆత్మలాభ కన్వెన్షన్ అండ్ సెల్ఫ్ నాలెడ్జ్ అయింది మధ్య కన్వెన్షన్ ఒకటైంది కన్వెన్షన్ అండ్ సెల్ఫ్ నాలెడ్జ్ ఇటు నలుగురిలో అయింది నాకు నాకు ఆహ్వానం నేను ఎక్కడికి నలుగురు ఎక్కడ వెళ్తాను నేను వెళ్తే పాపం వాళ్ళు సంతృప్తి చేయాలి అదేం లేదు so convention and self knowledge one week అయా మహా పరమాత్మ మీరు ఏ రోజు వచ్చినా సంతోషమే మేము ఏ కండిషన్లో పెట్టం మీరు ఏ రోజు వచ్చినా రండి అని నాకు రాశారు నేను వెళ్ళలేదు whatever so it's okay so people they want to do something తీర్చవ నటు జిజ్ఞాసవ they don't want to know anything they want to do something करना है तो बोलो मैंने कुछ जानना है वो जानना है का बहुत मतलब करना है तो बोलो ఎంతో మంది ఉంటారు చాలా మంచి మనుషులు ఇప్పుడు ఉదాహరణకి నాకు అప్పు నా దగ్గర నుంచి స్వామిజీ మీరు మీ దగ్గర రోజు పాఠం తీసుకుంటారు నా రోజు పాఠం అప్పుడు అయితే మీరు ఈ పాఠం చెప్పిన దాన్ని ఇంకా విస్తరణ చేసి ఇంకా పెద్ద చేసేసి మీరు ఎందుకు చేయకూడదు మేము డబ్బులు మీకు ఇస్తా నేను అంటాను వెళ్ళారా డబ్బులు బట్టి పాఠం విస్తరించదు ఇది హ్యాపీవే పాఠం తీసుకుంటే డబ్బులు వస్తాయి కానీ మీరు బండి వెనకాల కట్టకూడదు బండి ముందు కట్టాలి ఇంగ్లీష్ సాగుతుంది కాబట్టి డబ్బుల్ని బట్టి వస్తుందని అనుకుంటారు అమెరికాలో కూర్చునేప్పుడు వాళ్ళకి అలా అనిపిస్తుంది ఎందుకంటే డాలర్ అంటే నలభై ఐదు రూపాయలు అనేప్పటికీ we can we can manipulate quite few things అని వాళ్ళు అనిపించే ఉంటారు which is true also which is true and they do it also so they think that let us do something నేను వెంటనే చెప్తాను చూసి ఈ లేఖను ఆ తర్వాత నువ్వు చేసే సర్వీస్ గురించి నేను ఆలోచిస్తాను ముందు ముందు సర్వీస్తాను ఇది నువ్వు నేర్చుకుంటాను నువ్వు ప్రయోజనం పొంది ఆ తర్వాత నువ్వు ప్రయోజనం పొందిన తర్వాత నీ మనస్సుకి ఆనందం నువ్వు ఇస్తావు అయితే నేనే అడిగి తీసుకుంటాను ఈ డబ్బు ఈ జేబులో డబ్బులు ఎక్కడికి పోతే నీ జేబులో డబ్బులు నా జేబులో డబ్బులు పోతున్నాను నాకు అసలు అందరి జేబులు నా జేబులే నాకు అసలు తేడా ఏలేదు so happens, it will happen something. People are anxious to అంచేతనే అంటున్నారు అనేక ఉపాయాలను మనం చేయాలండి ఎందుకంటే అన్ని లాభములు ఆత్మలాభంలో ఉన్నప్పుడు మరి ఎంత చిన్న చిన్న లాభాలకే పెద్ద పెద్ద వ్యవస్థలు చేస్తుంటే మరి అన్ని లాభముల కంటే ఆత్మలాభం చాలా శ్రేష్టమైతే మరి ఎంతంత ఉపాయాలైనా ఎన్నెన్ని ఉపాయాలైనా చేయదగ్గమాట ప్రవచనాలు మనం ప్రవచనాలు పెట్టుకుంటాం కంటిన్యూస్గా ఆ సెల్ఫ్ నాలెడ్జ్ మీద సిరీస్ ఆఫ్ లెక్చర్స్ మనం పెట్టుకున్నాం కాన్ఫరెన్స్లు పెట్టుకున్నాం కన్వెన్షన్లు పెట్టుకున్నాం ఇంకా లెక్చర్స్ కాదు ఇంకా ఏమైనా ఉపాయాలు ఉంటే మెడిటేషన్ కోర్స్ తీసుకుంటున్నాం అయితే తీర్థయాత్రలు పెట్టుకున్నాం సో నైంశారణ్యానికి వెళ్ళి భాగవత సప్తాహం చేస్తున్నాం ఖచ్చితంగా భాగవత సప్తాహం ఇక్కడ చేసుకోకూడదు నైమిషారణ్యంలో చేస్తున్నాం కాబట్టి నైమిషారణ్యంలో చేశారంటే మొదటి భాగవత సప్తాహం నైమిషారణ్యం అంటే మీ హృదయంలో ఉంది నైమిషారణ్యం మనందరం నైమిషారణ్యం వెళ్ళి అక్కడ ఆ ఊళ్ళో ఉన్న సామాన్లన్నీ కొని అక్కడ కిచెన్ ఏర్పాటు చేసి భోజనాలు చేస్తూ కూర్చుంటే ఆ నై చేసి పలహారం ఏదో కొద్దిగా ఉపవాసంలాగా ఉండి భక్తితోటి భాగవత ప్రవచనం చేస్తే అది నైమిషారణ్యం ఇందుకోసం రైలు ఎక్కి నైమిషారణ్యం వెళ్ళక్కర్లేదు వెళ్ళినా తప్పే ఏంటికి యాక్సెప్ట్ కాబట్టి మనం స్వభావం ఎలా ఉంటుందంటే ఉపాయ బాహుల్యము మనం స్వభావం ఎలా ఉంటుంది వెంటనే వినేదారు నిన్న అక్షమంతా తీసుకుంది కాకినాడలో స్థలం ఇది సెంటర్లో ఉంది ఇప్పుడు సెంటర్ అప్పుడు బిట్ అవుట్ సైడ్ ఉంది అక్కడ ఎకరం ఒక ఆయన మీరు వేదాంతం చెప్పుకుంటా ఉంటే ఇంకొక ఆయన బిల్డింగ్ డబ్బులు ఇప్పుడు అక్కడ ఫుడ్ మెషీన్లు నేర్పే కేంద్రం నడుపుతున్నారు వక్రాయో ఎదురు వేదాంతంలో ఇదేం లేదు ఏం చేస్తాను పోనీ అదేనని అనుకుంటున్నాను కదా అంటే గబ్బిలాలతో నిండి ఉంది ఆ బిల్డింగ్ అలా ఉంటుంది పేరు మటుకు ఆశ్రమం అని ఉంటుంది ఏం ఆశ్రమం పాఠం చెప్పేవాళ్ళు లేదు చదువుకునేవాళ్ళు ఈ రకంగా కట్టేసేప్పుడు మాత్రం టకటక టకటక బిల్డింగ్లు ఆశ్రమాలు ఏవేవో కట్టేస్తాం తర్వాత వాటిల్లో ఇలాంటివి ఇవ్వదు ఒక ప్రవచనం ఉండదు చాలా సో కనుక కేవలము బిల్డింగ్లు కట్టడాలు కన్వెన్షన్స్ ఏర్పాటు చేయటాలు ఇలాంటి ఉపాయ బాహుల్యం వల్ల ఆత్మ లభించింది సో ఉపాయా బాహుల్యేన కర్తవ్యా ప్రాప్తే అనేక ఉపాయాలను మనం చేసి దీన్ని సాధిద్దాము అని మొదలుపెడితే ఇదముచ్యతే కొంతమంది library let us have wonderful library అని వేదాంత లైబ్రరీ బట్ equity లైబ్రరీ ఎవరికి అంటే వేదాంత విద్యార్థి వేదాంత విద్యార్థి he has to develop own library ఎవరు ఊళ్ళో లైబ్రరీ ఉంటే ఏమైనట్టు ఈ లైబ్రరీ మీడియా డెవలప్ చేసుకోవాలి కాబట్టి లైబ్రరీ బిల్డింగ్ కట్టి డొనేషన్స్ ఇచ్చి వాళ్ళందరూ పాపం డబ్బులు ఇవ్వడమే మీకు తప్పిస్తే వాళ్ళు నేర్చుకునేదేమో నేర్చుకునేవాడు ఇంకొకటి ఉంటుంది వాడు బిల్డింగ్లు కట్టడం డొనేషన్లు ఇవ్వడం వాడు చక్కగా పుస్తకం సంపాదించడం కాబట్టి ఎవరో ఏదో చేస్తున్నారంటే వెంటనే ఇది సిన్సియర్ స్టూడెంట్ ఈ షుడ్ ఈ కమిట్ హిమ్సెల్ఫ్ స్టడీ జ్ఞానానికి కావాల్సింది స్టడీస్ ఇన్వాల్వ్ అయిపోవాలి అంతేగాని ఈ ఉపాయ బాహుల్యాలని వీటిని అనేక బహుళములైన ఉపాయాలను to establish on the ground hope for the, for the result to fall from heaven. ఆత్మజ్ఞానం అన్నది ఒక విజయమైనటువంటి ఉపాయ బాహుళ్యంతో ప్రకటించాలి ఈ మానవ మానవుని యొక్క హృదయానికి మనస్సుగా weakness it can commit itself lot of activities right ఆ వీక్నెస్ ఉంది దాన్ని మనస్సులో పెట్టి సో అయం ఆత్మ ప్రవచనైన నలక్ష ఇప్పుడు సపోజ్ ప్రవచనం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది ప్రవచనం అంటే టీచింగ్ టీచింగ్ అండ్ డీసింగ్ సో అక్కడ అభిప్రాయం ఏంటంటే దీన్ని నహిందా న్యాయం అని అంటారు నేను చాలా చెప్పాను మళ్ళీ రేపు క్లాస్లో విస్తారంగా చెప్తాను మీరు కేవలం శ్రవణం చేసేసి ప్రవచనము అంటే కేవలం ప్రవచనం సో కేవలం శ్రవణం చేసేస్తారు కేవలం ప్రవచనం నేను చేశాను ఆ తర్వాత everything you percept and everything I perfect ఏమీ అవగల కేవల శ్రవణం వల్ల కేవల ప్రవచనం వల్ల ఏమీ అనదు తర్వాత ఈ ప్రవచనం చేయాల్సిన వాళ్ళు how to talk before public అనే training programme how to captivate the audience ఎన్ని ట్రైనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉన్నట్టుగానే ఇదో రకం కోర్సులు ఉన్నాయి ఇవన్నీ అమెరికాలోనూ అక్కడ చాలా పాపులర్ కోర్సు సో అలాగే సంస్కృతంలో కూడా ప్రవచన శ్లోకమాల అని పుస్తకం అంటే మీరు కనుక లోకంలో పది మందికి ఆకట్టుకునే విధంగా ఉపన్యాసాలు చెప్పాలంటే ఏవో కొన్ని శ్లోకాలు తెచ్చుకుంటారు అవి శ్లోకాలంటే అవి అప్పుడప్పుడు ఓ శ్లోకం ఒకటి అలా పారుస్తూ ఉంటే జనం మీద అలాగే వాళ్ళు రావుగా కూర్చుని జాగ్రత్తగా విద్య అవుతారు వాళ్ళు అటెన్షన్ గ్రాప్ చేస్తారు ప్రవచన శ్లోకమాల ఏవో కొన్ని శ్లోకాలు వీళ్ళు ఆరేటర్ కింగ్ ఆఫ్ ఆరేటర్ ప్రవచనం అంటే ఆరేషన్ కింగ్ ఆఫ్ ఆరేటర్ ఆయన ఎన్నెన్నో ఇవేవో చెప్తూ ఉంటారు అలాగే వ్యాఖ్యాన సుధాకర అన్న పుస్తకం వివరించి చెప్పడం అలాగా what of the techniques association ఆ రకంగా ఏవో శ్లోకాలు కలిగించి చేయొచ్చు అష్టావధానాలు చేయొచ్చు శతావధానాలు చేసి లేకపోతే ఇంగ్లీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కారు ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ ఆయన higher largest member of public talks టీకే అని ఆయన రికార్డులో ఒక ఆయన దాంట్లో సో ఆ విధంగా నాట్ నో వాళ్ళు కానీ ఇటు వాళ్ళు కానీ కేవల ప్రవచనం చేత దర్శనాలకి దొరకదు ఈ విషయాన్ని సంస్థాన్ని పూర్ణమాదావశిష్యే సో మీరు గమనించుంటారు